ఇటువంటి వారల నెట్టు బోధించగవచ్చు కుటిలపు బుద్ధులచే కుందుదురుతాము పుణ్యకర్మ దేహి పసిరికాయ పురువు ఊపములోని కప్ప దుర్గుణబద్ధుడు దీపము వేట మృగము తెగని యా సోదకాడు ధూపము కాకిభక్తియందునూ లేనివాడు ఇటువంటి వారల నెట్టు బోధించగవచ్చు కుటిలపు బుద్ధులచే కుందుదురుతాము మతి చెంచలపువాడు మధ్యలలోని ఎలుక ప్రతి అయి కోరెడువాడు వలలో మీను టహంకారి గుండె మీద చింబోతు అతి కామకుడు జిగురంటుకున్న పికిలి ఇటువంటి వారల నెట్టు బోధించగవచ్చు కుటిలపు బుద్ధులచే కుందుదురుతాము దేవతాంతరపరుడు తేనెలోబడిన ఈగ భావించి కాననివాడు బెసి కొక్కెర శ్రీవెంకటాధీశ్వరు సేవించక మోక్షానకు బోవల ననేటివాడు బూరుగపై చిలుక ఇటువంటి వారల నెట్టు బోధించగవచ్చు కుటిలపు బుద్ధులచే కుందుదురుతాము